మీకు శుభవార్తగాను మీ మనస్సులు దీనివల్ల నిశ్చింతగా ఉండే నిమిత్తము అల్లా ఈ విషయాన్ని మీకు తెలిపాడు సహాయమనేది ఎప్పుడు లభించినా అల్లా తరఫు నుండే లభిస్తుంది నిశ్చయముగా అల్లాహ్ అత్యంత శక్తివంతుడు అత్యంత వివేకవంతుడును إذ يغشيكم النعاس أمنة منه وينزل عليكم وينزل عليكم من السماء ماء ليطهركم به ويذهب عنكم رجز الشيطان ويذهب عنكم رجز الشيطان وليربط على قلوبكم ويثبت به الأقدام ఇంకా ఆ సమయాన్ని అప్పుడు అల్లాహ్ తన తరఫు నుండి నిద్రమత్తు రూపంలో నిశ్చింతను నిర్భయ స్థితిని మీపై ఆవహింపజేస్తూ ఉన్నాడు ఆయన ఆకాశము నుండి మీపై నీళ్లను వర్షింపజేస్తూ ఉన్నాడు మిమ్మల్ని పరిశుద్ధపరచాలని మీకు సైతాను వల్ల కలిగిన మాలిన్యాన్ని మీ నుండి దూరం చెయ్యాలని మీకు ధైర్యం కలిగించాలని తద్వారా మీ పాదాలను సుస్థిరం చెయ్యాలని إذ يوحي ربك إلى الملائكة أني معكم فثبتوا الذين آمنوا فألقي في قلوب الذين كفروا الرعب فاضربوا فوق الأعناق واضربوا منهم كل بنان ذلك بأنهم شاقوا الله ورسوله ومن يشاقق الله ورسوله فإن الله شديد العقاب ذلكم فذوقوه وأن للكافرين عذاب النار ఇంకా ఆ సమయం అప్పుడు మీ ప్రభువు దైవదూతలకు ఇలా సంజ్ఞ చేశాడు నేను మీకు తోడుగా ఉన్నాను మీరు విశ్వాసులకు ధైర్యస్థైర్యాలను కలిగించండి నేను ఇప్పుడే ఈ అవిశ్వాసుల హృదయాలలో భయాన్ని సృష్టిస్తాను కనుక మీరు వారి మెడలపై కొట్టండి వారి కీలు కీలుపై కొట్టండి ఎందుకంటే వారు అల్లాను ఆయన ప్రవక్తను ఎదిరించారు అల్లాను ఆయన ప్రవక్తను ఎదిరించే వారి పట్ల అల్లా అత్యంత కఠినంగా వ్యవహరిస్తాడు ఇది మీ శిక్ష ఇక దాన్ని రుచి చూడండి సత్యాన్ని తిరస్కరించే వారికి నరక శిక్ష ఉంటుందనే విషయం మీరు తెలుసుకోవాలి يا أيها الذين آمنوا إذا لقيتم الذين كفروا زحفا فلا تولوهم الأدبار ومن يولهم يومئذ دبره إلا متحرفا لقتال أو متحيزا إلى فئة إلا متحرفا لقتال أو متحيزا إلى فئة فقد باء بغضب من الله ومأواه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 మంచి పరీక్ష గుండా విజయవంతంగా దాటించదలచాడు నిశ్చయంగా అల్లా అన్నీ వినేవాడు అన్నీ తెలిసినవాడును ఈ వ్యవహారం మీకు సంబంధించినంతవరకే అవిశ్వాసుల పట్ల వ్యవహారం ఎలా ఉంటుందంటే అల్లా వారి వ్యూహాలను బలహీనపరుస్తాడు ఈ అవిశ్వాసులతో ఇలా అను మీరు గనక తీర్పును కోరితే ఇదో తీర్పు మీ ముందుకు వచ్చేసింది కాబట్టి ఇక మానండి అది మీకే మేలు ఒకవేళ మీరు ఈ బుద్ధి తక్కువ పనిని మళ్లీ చేసినట్లయితే మేము కూడా మళ్లీ అదే శిక్షను విధిస్తాము మీ సైనిక దళం అది ఎంత అధికంగా ఉన్నప్పటికీ మీకు ఏమాత్రం పనికిరాదు అల్లా విశ్వాసులతో ఉన్నాడు يا أيها الذين آمنوا أطيعوا الله ورسوله ولا تولوا عنه وأنتم تسمعون ولا تكونوا كالذين قالوا سمعنا وهم لا يسمعون إن شر الدعاء عند الله الصلاة الصم البكم الذين لا يعقلون ولو علم الله فيهم خيرا لأسمعهم ولو أسمعهم لتولوا وهم معرضون విశ్వసించిన ప్రజలారా అల్లాకు ఆయన ప్రవక్తకు విధేయత చూపండి ఆజ్ఞ విన్న తరువాత దాని నుండి మరలకండి వాస్తవంగా వినకుండానే మేము విన్నాము అని అనేవారి వలె మీరు అయిపోకండి తమ బుద్ధిని ఉపయోగించని చెవిటివారు మూగవారు మాత్రమే నిశ్చయంగా అల్లా దృష్టిలో నీచాతి నీచమైన కోవకు చెందిన జంతువులు వారిలో ఏ కొద్దిపాటి మంచితనమైనా ఉందని అల్లాకు అనిపించి ఉంటే ఆయన వారికి తప్పకుండా వినే భాగ్యాన్ని కలుగజేసి ఉండేవాడు కాని ఆ మంచితనం లేకుండా ఆయన గనక వారికి వినిపించి ఉండినట్లయితే వారు నిర్లక్ష్యంగా తమ ముఖాలను తిప్పుకుని ఉండేవారే يا أيها الذين آمنوا فاستجيبوا لله وللرسول إذا دعاكم لما يحييكم واعلموا أن الله يحول بين المرء وقلبه وأنه إليه تحشرون واتقوا فتنة لا تصيبن الذين ظلموا منكم خاصة واعلموا أن الله شديد العقاب واذكروا إذ أنتم قليل مستضعفون في الأرض تخافون أن يتخطفكم الناس فآواكم وأيدكم بنصره فآواكم وأيدكم بنصره ورزقكم من الطيبات لعلكم تشكرون يا أيها الذين آمنوا لا تخونوا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 విన్నాము మేము గనక కోరితే అటువంటి మాటలనే మేము సృష్టించగలము ఇవి పూర్వం నుండి ప్రజలు చెప్పుకుంటూ వస్తున్న పాత కథలే వారు అన్న ఆ మాట కూడా జ్ఞాపకం ఉంది దైవమా ఇది నిజంగా నీ తరఫు నుండి వచ్చిన సత్యమే అయితే మాపై ఆకాశము నుండి రాళ్లను కురిపించు లేదా ఏదైనా బాధాకరమైన శిక్షను మాపైకి తీసుకురా నీవు వారి మధ్య ఉన్నప్పుడు అల్లా వారిపై ఆపదను అవతరింపజెయ్యడు ప్రజలు క్షమాభిక్ష కొరకు ప్రార్థిస్తూ ఉంటే వారిని శిక్షించటం అనేది అల్లా సంప్రదాయం కాదు కాని ఇప్పుడు ఆయన వారిపై శిక్షను ఎందుకు అవతరింపజెయ్యకూడదు వారు మస్జిదే హరాం యొక్క మార్గాన్ని ఆటంకపరుస్తూ ఉన్నప్పుడు వాస్తవానికి వారు ఈ మసీదుకు ధర్మసమ్మతమైన ధర్మకర్తలు కారు దీనికి ధర్మసమ్మతమైన ముతవల్లీలు కేవలం భయభక్తులు కలవారే కాగలరు కాని చాలామంది ఈ విషయాన్ని ఎరుగరు అల్లా గృహమైన బైతుల్లా వద్ద వారు చేసే నమాజేమిటి కేవలం ఇల్లలు వేయటం చప్పట్లు కొట్టడం తప్ప కనుక ఇదో ఈ శిక్షను చవిచూడండి మీరు చేస్తూ ఉండిన సత్య తిరస్కారానికి ఫలితంగా సత్యాన్ని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 కాని రెండు పక్షాలు ఒకదానికొకటి ఎదురుపడినప్పుడు అతడు మడవ తిప్పి ఇలా అన్నాడు మీకు నాకు ఏ సంబంధమూ లేదు మీరు చూడనివి ఎన్నో నేను చూస్తున్నాను నాకు అల్లా అంటే భయం కలుగుతోంది అల్లా కఠినంగా శిక్షించేవాడు అప్పుడు కపటులు హృదయాలకు రోగం తగిలినవారు అందరూ ఇలా అన్నారు వారిని వారి ధర్మం పిచ్చివారిని చేసింది వాస్తవానికి ఎవరైనా అల్లాను నమ్ముకుంటే నిశ్చయంగా అల్లాహ్ మహాశక్తివంతుడు మహావివేకవంతుడూను దైవదూతలు హతులైన అవిశ్వాసుల ప్రాణాలను తీస్తున్నప్పటి స్థితిని నీవు గనక చూడగలిగితే ఎంత బాగుండేది వారు వారి ముఖాలపైని పిరుదులపైని కొట్టేవారు ఇంకా ఇలా అనేవారు ఇదో కాల్చే శిక్షను అనుభవించండి ఇది స్వయంగా మీ చేతులే ముందుగా సేకరించి పెట్టిన దానికి ప్రతిఫలం అంతేకాని అల్లా తన దాసులకు అన్యాయం చేసేవాడు మాత్రం కాదు ఇది ఫెరౌను జాతి వారికి వారి పూర్వపు ప్రజలకు సంభవిస్తూ వచ్చిన విధంగానే వీరికి సంభవించింది అంటే వారు అల్లా వాక్యాలను విశ్వసించటానికి తిరస్కరించారు అప్పుడు అల్లా వారిని వారి పాపాలు కారణంగా పట్టుకున్నాడు అల్లాహ్ శక్తిగలవాడు కఠిన శిక్షను విధించేవాడు ఇది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 నీచమైన వారు సత్యాన్ని అంగీకరించటానికి తిరస్కరించి ఇక ఎట్టి పరిస్థితులలోనూ దానిని విశ్వసించటానికి సిద్ధంగా లేనివారు ముఖ్యంగా వారిలో నీవు ఒప్పందం కుదుర్చుకున్నవారు అవకాశం దొరికినప్పుడల్లా వారు ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తారు అల్లాకు ఏమాత్రం భయపడరు కావున ఒకవేళ మీకు వారు రణరంగంలో ఎదురైతే వారికి ఎలా బుద్ధి చెప్పాలంటే వారి తరువాత అదే వైఖరిని అవలంబించనున్న ప్రజలు భయభ్రాంతులై పారిపోవాలి ఒప్పందాన్ని ఉల్లంఘించే వారి ఈ పర్యవసానాన్ని చూసి వారు గుణపాఠం నేర్చుకుంటారని ఆశించవచ్చు ఒకవేళ మీకు ఎప్పుడైనా ఏ జాతి వల్లనైనా నమ్మక ద్రోహం కలుగుతుందనే భయం ఉంటే బాహాటంగా వారి ఒప్పందాన్ని వారి ముందు విసిరివెయ్యండి నిశ్చయంగా అల్లాహ్ నమ్మక ద్రోహులను ప్రేమించడు సత్య తిరస్కారులు తాము గెలిచామనే అపోహకు గురికారాదు నిశ్చయంగా వారు మమ్మల్ని ఓడించలేరు وأعدوا لهم ما استطعتم من قوة ومن رباط الخيل ترهبون به عدو الله وعدوكم ترهبون به عدو الله وعدوكم وآخرين من دونهم لا تعلمونهم الله يعلمهم وما تنفقوا من شيء في سبيل الله يوفى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 కలవారు పరస్పరం ఎక్కువ హక్కుదారులు నిశ్చయంగా అల్లాకు ప్రతి విషయమూ తెలుసు